లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం ఇవాళ మనం చదువుకుంటున్న సూత్రం సవర్ణ గ్రాహక సూత్రం అనుదిత్ సవర్ణస్య చా ప్రత్యేహ అనేది సూత్రం ముందు మనం సవర్ణ అంటే ఏంటో చదువుకున్నాం ఇప్పుడు సవర్ణ గ్రాహకం అనే దాన్ని చదువుకున్నాం గ్రాహకము అంటే గ్రహించేది అని సవర్ణాన్ని గ్రహించే సూత్రాన్ని సవర్ణ గ్రాహక సూత్రము అంటాం సూత్ర విభాగం చూద్దాం అన్ ఉదిత్ సవర్ణస్య చ అప్రత్యయ అని సూత్రానికి విభాగం ప్రత్యయ అనే పదానికి అర్థం చెప్తున్నాడు ప్రతీయతే ఇది ప్రత్యయ ప్రత్యయ అంటే ప్రతీయతే ఇది ప్రత్యయ ప్రతీయతే అంటే ఏంటి అర్థము అంటే విధీయతే ఏదైతే దేన్నైతే విధిస్తామో దాన్ని ప్రత్యయము అంటాం విధానం మూడు రకాలుగా కనిపిస్తుంది ఆగమ విధానము ఆదేశ విధానము ప్రత్యయ విధానం కాబట్టి ఇక్కడ విధి ప్రతీయతే ప్రత్యయ అనే శబ్దానికి ఏమర్థం తీసుకుంటాం ఆగమం ఆదేశం ప్రత్యయము అని తర్వాత వాక్యం అవిధీయమాన అణ్ ఉదిచ్చ సవర్ణస్య సంజ్ఞా స్యాత్ అవిధీయమాన అణ్ ఉదిత్ చ సవర్ణస్య సంజ్ఞా సత్ అవిధీయమానటు అవిధీయమానమైన అణ్ అణ్ అంటే అణ్ ప్రత్యాహారం అణ్ ప్రత్యాహారం అంటే ఐవుణ్లోని అకారం మొదలుకొని లన్లోని నకారం వరకు అదే తర్వాత చెప్తున్నాడు అత్రైవ అణ్ పరేణ నకారేణ అణ్ అనేది ప్రత్యాహారం తయారు చేయడం కోసం ఐవుణ్లో ఒక నకారం ఉంది లన్లో ఇంకో నకారం ఉంది అయితే ఇక్కడ ఏ నకారం తీసుకోవాలి అంటే పరేణ నకారేణ పరమందున్న నకారాన్ని మా మాత్రమే తీసుకోవాలి అప్పుడు అది అణ్ అనే ప్రత్యాహారం సిద్ధిస్తుంది ఈ విధీయమానం కానటువంటి అణ్ ప్రత్యాహార వర్ణం ఏదైతే ఉందో అది ఉదిత్ ఉదిత్ అంటే హ్రస్వ ఉకారం ఇత్తుగా కలిగినది ఉత్ ఇత్ ఉదిత్ అంటే హ్రస్వ ఉకారం వేటిలో అయితే ఇత్ సంజ్ఞ ఉన్నాదో అది ఉదిత్ అవి కూడాను సవర్ణాన్ని గ్రహిస్తాయి మళ్ళీ ఒక్కసారి దీని అర్థం చూడండి అవిధీయమానమైనటువంటి అణప్రత్యాహార వర్ణాలు ఉకారమిత్సంగా కలిగిన వర్ణాలు కూడాను సవర్ణాలను గ్రహిస్తాయి అని ఈ సూత్రానికి సామాన్యమైన అర్థం ఇప్పుడు అన్నంటే తెలుసుకున్నాం పరణకారంతో చేయాలి ఇక్కడ ప్రత్యాహారము అని ఉదిత్ అంటే ఏంటి అంటే తర్వాత చెప్తున్నాడు కు చూ టూ తూపు ఏతే ఉదిత కు చూ టూ తూ పు అనే ఈ ఐదు ఏవైతే ఉన్నాయో ఇవి ఉదిత్తులు వీటిలో ఉన్న ఉకారం ఏదైతే ఉందో హ్రస్వ ఉకారం వాటికి ఇత్సంగము ఈ ఐదు రకాలుగా అంటే తర్వాత పాణిని వాడబోయే సూత్రాల్లో కు అని గనక చెప్తే కు అనే దానికి దాని సవర్ణమైన వర్ణాలని గ్రహించాలి అంటే కవర్గకి కు అనే కకారానికి సవర్ణాలు ఏముంటాయి కవర్గ వర్ణాలు అలాగే చూ అని గనక చెప్తే చూ అనే దానికి చవర్గము అని గ్రహించాలి టూ అంటే టూ వర్గం తవర్గము తు అంటే తవర్గము పు అంటే పవర్గము ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్గాన్ని గ్రహించాలి ఉదిత్ చేసి ప్రయోగిస్తే సూత్రాల్లో అని చెప్పి దీనికి అర్థం అలాగే ఆగమం కాకుండా ఆదేశం కాకుండా ప్రత్యయం కాకుండా ఉన్నటువంటి అణు ప్రత్యాహార వర్ణాలకు సవర్ణ గ్రాహకత్వం ఉంటుంది అంటే అన్ ప్రత్యాహార వర్ణాల్లో ఏదైనా విధిస్తున్నారనుకోండి అంటే ఇప్పుడు మామూలుగా సూత్రం ఉదాహరణకు చూద్దాం ఈకో ఎనర్జీ అనే సూత్రం ఉంది ఈకో ఎనర్జీ అనే సూత్రంతో ఎనాదేశాన్ని విధిస్తున్నారు ఈక్ స్థానంలో ఎండ్ అవుతుంది అచ్ పరంగా ఉన్నప్పుడు ఈ సూత్రంతో విధించబడేది ఏంటి ఎణ్ అనే ప్రత్యాహారం ఎండ్ ప్రత్యాహారం విధీయమానం ఇక్ ప్రత్యాహారం విధీయమానమా అంటే కాదు ఇక్ అనేది స్థాని అచ్ ప్రత్యాహారం విధీయమానమా అంటే అది కూడా విధీయమానం కాదు అది నిమిత్తం కాబట్టి ఇక్ అచ్ అనేది అవిధీయమానము ఎన్ అనేవి విధీయమానం ఎణ్ ప్రత్యాహారం అంటే అణ్ అంతర్గతమే కదా కానీ ఇది విధీయమానం అవుతుంది కాబట్టి ఎణ్ అనే ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలు ఏవి కూడా ఆ వర్ణాలకి ఎన్ని భేదాలున్నా వాటిని వేటిని గ్రహించడానికి కుదరదు సవరణాలైన వాటిని వేటిని అవి గ్రహించవు ఎందుకని అంటే అవి ఈ సూత్రంలో విధింపబడుతున్నాయి కాబట్టి మరి ఈక ప్రత్యాహారం ఉంది ఈక ప్రత్యాహారంలో ఈవు ఇవి ఈక ప్రత్యాహారం కూడా అణ్ ప్రత్యాహార అంతర్గతంగానే ఉంది కాబట్టి ఇక్ అని చెప్తే ఇది విధీయమానం కాదు కదా ఈకోయనచు అనే సూత్రంలో ఇక్ అనే ప్రత్యాహారం ఏదైతే ఉందో అది విధీయమానం కాదు అది స్థానిగా చెప్తున్నాడు కాబట్టి ఇక్ అవిధీయమానం అవడం వలన ఈక్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలు వాటి సవర్ణాలని కూడా గ్రహిస్తాయి అంటే ఈకి చెప్పిన పని దీర్ఘ ఈకారానికి అవుతుంది హ్రస్వ ఈకారానికి అవుతుంది అట్లాగే అనునాసికము అనునాసికము ఉదాత్తము అనుదాత్తం ఇలా భేద విశిష్టమైన వాటన్నింటికి కూడా అది గ్రహించడం జరుగుతుంది అందువల్లనే మనం హ్రస్వ ఇకార స్థానంలోను అనాదేశం చేస్తాం దీర్ఘ ఇకార స్థానంలోను అనాదేశం చేస్తాం ఎందుకని ఇక్ అనే ప్రత్యాహారం ఏదైతే ఉందో అది అవిధీయమానము అందువల్ల ఇది దాని సవరణాలని గ్రహిస్తుంది హ్రస్వానికి దీర్ఘానికి రెండింటికి అనాదేశం జరగడం అనేది సంభవిస్తుంది అలాగే అచ్ అనే ప్రత్యాహారం ఉంది అది కూడా అవిధీయమానమే అందువల్ల అది కూడా సవర్ణాలను గ్రహిస్తుంది కాబట్టి అచ్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలు హ్రస్వాలు పరంగా ఉన్నా దీర్ఘాలు పరంగా ఉన్నా కూడాను మనం యనాదేశం చేస్తాము ఇది సామాన్యంగా అవిధీయమాన అండ్ సవర్ణాన్ గృహ్ణాతి అనే దానికి అర్థం ఇప్పుడు తర్వాత వృద్ధిని చూద్దాం తదేవం ఆ ఇది అష్టాదశానాం సంజ్ఞ తథా ఇకార ఉకారో ఇప్పుడు సవర్ణ గ్రాహకత్వం అని చెప్పారు కదా దాన్ని ఎలాగో చూపిస్తున్నారు ఆ ఇది అష్టాదశానాం సంజ్ఞ అంటే అకారం గనక చెప్తే అది దాని పద్దెనిమిది రకాల భేదాలకు సంజ్ఞ అవుతుంది అలాగే ఈకారం కూడా దాని పద్దెనిమిది రకాలకు సంజ్ఞ అవుతుంది ఉకారం కూడా దాని పద్దెనిమిది రకాల భేదాలకు సంజ్ఞ రికార స్త్రింశత అదే రికారం గనుక చెప్తే అది తన ముప్పై వర్ణాలకి కూడాను ముప్పై భేదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ సంజ్ఞ అవుతుంది ఎందుకని ముప్పై అంటే రికారానికి మామూలుగా ఎన్ని భేదాలు ఉన్నాయి అంటే పద్దెనిమిది రికారానికి ఎన్ని భేదాలు ఉన్నాయి పన్నెండు రికార రికారాలకి సవర్ణత్వం అనేది ముందు చెప్పుకున్నాం కదా వార్తికంతో రీల్ వర్ణయోర్మిథ సావర్ణ్యం వాచ్యం అనే వార్తికంతో రికారానికి రికారానికి సవర్ణత్వం అనేది చెప్పుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ వార్తికాన్ని అనుసరించి రికారము రికారం రెండు సవర్ణాలు అనే అర్థం వస్తుంది కాబట్టి రికారానికి ఉన్న భేదాలు రికారానికి ఉన్న భేదాలు రెండింటిని కలిపేస్తే పద్దెనిమిది పన్నెండు ముప్పై అలాగే ఏవం రికారోపి అలాగే రు అనే దానికి కూడా ముప్పై ఇంటిని గ్రహించే సామర్థ్యం ఉంది అంటే అని చెప్తే ఆ ముప్పై ఇంటికి సంజ్ఞ అవుతుంది అలాగే డ్రికారాన్ని ఉచ్చరించే ఏదైనా కార్యం చెప్తే అది ముప్పై ఇంటికి కూడా సంజ్ఞ అవుతుంది ఏచ్ ద్వాదశానం ఏచ్ ప్రత్యాహారంలో ఉన్న వర్ణాలు కూడా ఒక్కొక్కటి తన పన్నెండు వర్ణాలకి సంజ్ఞ అవుతుంది అనునాసిక అనునాసిక భేదేన యవలాహ ద్విధ ఈ ఆణ ప్రత్యాహారంలో ఐవుండ్రులు కేవోంగ్ అయౌచ్ వీటన్నింటికి ఒక్కొక్క దానికి పన్నెండు పద్దెనిమిది ఇలా భేదాలు ఉన్నాయి ఆ ఐఔచ్ వరకు అయిపోయిన తర్వాత హయవరట్ లన్ ఇవి ఉన్నాయి ఈ హయవరట్ లన్ ప్రత్య వర్ణాల్లో యా వాల అనే మూడు వర్ణాలకి కూడా అనునాసికము అననునాసికము అని రెండు భేదాలు ఉన్నాయి తేన అననునాసిక వస్తే ద్వయోర్ద్వయో సంజ్ఞ అందువల్ల ఎక్కడైనా గాని అననునాసికమైన యవలలు ఉచ్చరింపబడితే అవి అనునా అనునాసికమైన యవలల్ని కూడా గ్రహించేందుకు సామర్థ్యం కలిగి అవుతాయి అంటే యకారం అనునాసికంగా ఉచ్చరిస్తే అది అనునాసికానికి కూడా సంజ్ఞ అవుతుంది అని ఈ సూత్రానికి అర్థం